జగత జాగ్రత్త నముడు జాగ్రత్త జగత జాగ్రత్త నముడు జాగ్రత్త జగత జాగ్రత్త నముడు జాగ్రత్త జగత జాగ్రత్త నముడు జాగ్రత్త గుండు సుతులు తోటి గుచ్చు తరాత మీరు గుండు సుతులు తోటి గుచ్చు తరాత మీరు కరెంటు తువ్వలు పెట్టి కాలుస్తారాట మీరు కరెంటు తువ్వలు పెట్టి కాలుస్తారాట మీరు మనుషులు హింసలు పెట్టి సంపుతారాట మీరు అడగాడి వంటి మీద దెబ్బ పడ్డాదంటే అడగాడి వంటి మీద దెబ్బ పడ్డాదంటే ఎన్నటికైనా మేము నిలదీసి అడుగుతాము ఎన్నటికైనా మేము నిలదీసి అడుగుతాము జాగ్రత్త జాగ్రత్త నమ్ముడు జాగ్రత్త జాగ్రత్త